మీ ఆడవారు ఎందుకు పనిచేయరు మా ఆడవాళ్ళు లేకపోతే మీ మగవాళ్ళు అసలు ఎందుకు పనికిరారు ఏ ఎందుకు పనికిరావు ఎందుకు పనికిరారు మేము చేసి పని నువ్వు చేయగలవా ఏదైనా చేస్తాను మేము సైకిల్ తక్కుతాం మేము తక్కుతాం మేము స్కూటర్ తోలుతాం మేము తోలుతాం మేము ఆటో తోలుతాం మేము ఆటో తోలుతాం ఆడవాళ్ళు ఆటో తాళడం నేను ఎక్కడ చూడలేదు నువ్వు ఎప్పుడు వైజాగ్ వెళ్ళలేదా వైజాగా ఎందుకు అక్కడ బోర్డు మంది ఆడవాళ్ళు ఆటో తోలుతున్నారు నువ్వు ఎప్పుడు చూడలేదు చిన్న డౌట్ అమ్మాయి ఏంటో వైజాగ్ లో ఆడవాళ్ళు ఆటో తోలుతున్నారు అన్నావు కదా తోలుతున్నారు నైట్ బేరాలు కడతారా ఏంటా పేలాపన నైట్ బ్యార్లు అంటే ఇప్పుడు ఎవరైనా డ్యూటీకి వెళ్ళాలనుకో ఆ స్కూటర్ అయితే రిపేర్ అయిపోయింది అనుకో లాస్ట్ బస్ వెళ్ళిపోయింది అనుకో మరి అప్పుడు ఆటో మీద వెళ్ళాలి కదా వెళ్ళాలి కదా మరి అలాంటప్పుడు నైట్ బేరాలు కడతారు కడితే కడతాం లారీ తోలుతాం మేము తోలుతాం మేము వినమానం తోలుతాం ఒరే వినమానం కాదురా విమానం మేము ఏ పని చేస్తాం పని చేస్తాం చేస్తాం మా మగవాళ్ళు గొప్ప మా ఆడవాళ్ళే గొప్ప మా మగవాళ్ళు గొప్ప చిరాలమ్మాయి మా ఆడవాళ్ళే గొప్ప తేల్చేస్తాను మీ సంగతి నీ సంగతి కూడా మీ ఎన్ని రకాలు ఉన్నాయో ఎన్ని టైపులు ఉన్నాయో నేను తేల్చేస్తాను నేను తేల్చేస్తాను అలాగే అలాగే ఆడాళ్ళుంటే ఈ ఆడాళ్ళుంటే ఈ ఆడాళ్ళుంటే అసలు పాడు లోకము సాటి మగాళ్ళుంటే చక్కబడును దేశము ఈ దేశము మన దేశము మీ ఆడాళ్ళుంటే నీలాంటి మగాళ్ళుంటే చక్కబడును దేశము ఈ దేశము మన దేశము ఈ దేశము మన దేశము అంతేనా నేను చెప్తాను ఆలకించు మీ మగాళ్ళుంటే మీ మగాళ్ళుంటే మీ మగాళ్ళుంటే అసలు పాడు లోకము సాటి ఆడోళ్ళుంటే చక్క పడును అసలు పాడు లోకము సాటి ఆడోళ్ళుంటే చక్క పడుని దేశము ఈ దేశము మన దేశము ఈ దేశము మన దేశము ఎక్కిరించావా ముప్పై రెండు పళ్ళు ఓడగొట్టేస్తాను అప్పుడు మన తినడానికి కూడా పనికిరావు అప్పుడు చెప్పదు కానీ బొక్క బొక్క మన బొక్కి బొరక ముప్పై రెండు పళ్ళు ఓడగొడేస్తావా అవును మునక్కాయలు తినడానికి కూడా పనికిరావు పనికిరావు తెలుగు తక్కువ దద్దమ్మా మునక్కాయలు తినాలంటే పొల్లే ఉండక్కర్లేదు తెలివితే అట్లుంటే మునక్కాయలు ఎలాగైనా తినొచ్చు పళ్ళు లేకుండా మునక్కాయలు ఎలా తింటారు తింటాను ఎలాగా మునక్కాయలు లెప్పిస్తాం ముక్కలు కొట్టించేస్తాం రోట్లో పెట్టి దంపించేస్తాం రసం తీసేస్తాం తాలింపు పెట్టేస్తాం తాగేస్తాం

నడుము దేశము ఈ దేశము మన దేశము ఈ దేశము మన దేశము మీ అమ్మతో చెప్పుకో డక్కి మీ బాబుతో చెప్పుకో డక్కి మీ అమ్మతో చెప్పుకో డక్కి మీ బాబుతో చెప్పుకో అడక్కి అడక్కి అడక్కి మీ ఆడవాళ్ళలో ఒకటో రకం ఏంటో మా మగవాళ్ళు పగలనక రేయనక ఎండనక వాననక కష్టపడి తెచ్చి పడేస్తే మీరింటి దగ్గరుండి తిప్పుతారు తెట్టు మేము తిడితే పోతే మీరు తింటారు గడ్డి పొడిసీకు పొడిసీకు ఆహా, ఒక దగ్గర తాగబో ఒక దగ్గర తగిలితే తంతే పోతావు మా మగవాళ్ళు ఇలా పగలంతా కష్టపడి కష్టపడి. సాయంత్రానికి ఇంటికి చేరి వేడి నీళ్ళు స్నానం చేసి చక్కగా భోజనం చేద్దామని భోజనం దగ్గర కూర్చుంటే కూర్చుంటే మీ ఆడవారు మా మగవాళ్ళు చక్కగా భోజనం చేనిస్తారా చైనవకి ఏం చేస్తారు మావయ్య మామయ్య ఓ ఏం తిప్పుతున్నావురా మామయ్య ఈ మనకు పెళ్ళై ఇన్ని రోజులైంది గాని పెళ్ళై ఇన్ని రోజులైంది గాని ఒక రోజైనా ఒకటైనా పెట్టావా ఏంటది వడ్డానం వడ్డానం వడ్డానమా ఇలా ఒకలు చూపించడం నగలు చేయించుకోవడం చేయించుకున్న నగలన్నీ ఒంటి నిండా ఉంచుకోవడం ఇంట్లో ఉందా లేదా అని ఆలోచించడం మా మగవాళ్ళు అప్పులు పాలు చేసి పారేస్తారు మీ ఆడవాళ్ళు ఇది మీ ఆడవాళ్ళ ఒకటో రకం